అమ్మ అమ్మ అదమ్మ నాన్న నాన్న నాగయ్య అన్న అన్న చెన్నయ్య అక్క అక్క అమలక్క మామ మామ మల్లయ్య అత్త అత్త హనుమక్క బావ బావా బాలయ్య వదిన వదిన వనజమ్మ